प्रतिबोधिताम् भगवता नारायणेन स्वयम् व्यासेन ग्रथिताम् पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीम् भगवतीम् अष्टादशाध्यायिनी अम्बा त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् भगवद्गीते భగవద్వేషిణి భగవద్గీత మహాభారతము యొక్క సమగ్ర సారాంశము భక్తుడైన అర్జునునకు అనర్చిన ఉపదేశమే గీతా సారాంశం భారత యుద్ధము జరగరాదని సర్వవిధములా భగవానుడు ప్రయత్నించను కాని ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయను అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథి అయిన లేచను యుద్ధరంగమున అర్జునుని కోరిక మీరకు రథమును నిలిపెను అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను గురువులను మేనమామలను సోదరులను మనుమలను మిత్రులను చూచి హృదయము ద్రవించి నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖాని చ కిన్నో नो గోవింద కిం किं కిం భోగైర్జీవితేనవా భోగైర్జీవితేన వా స్వజనమును చంపుటకిష్టపడక నాకు విజయము వలదు రాజ్య సుఖము వలదు అని ధనుర్బాణములను కింద వైచి దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ अशोच्यानव्यशोच्यस्त्वम् प्रज्ञावादांश्च भाषसे गतासून गतासूंश्च नानुशोचन्ति पण्डिताः నానుశోచంతి పండితా దుఃఖింపతగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితము ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గూర్చిగాని నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చిగాని దుఃఖింపరు దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవనంజరా तथा देहान्तरप्राप्तिः ధీరస్తత్ర ముహ్యతి జీవునకు దేహమునందు బాల్యము యవ్వనము ముసలితనము ఇట్లు మరొక దేహమును పొందుట కూడా అట్లే కనుక ఈ విషయమున ధీరులు మోహమునందరు वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोपराणि तथा शरीराणि विहाय जीर्णा अन्यानि संयाति नवानि देही మనుష్యుడెట్లు చినిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ధరించును అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదలి కొత్త శరీరమును ధరించుచున్నది నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పవక न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः न శోషయతి మారుత ఆత్మనాశనము లేనిది ఆత్మను శస్త్రము ఛేదింపజాలవు అగ్ని దహింపజాలదు నీరు తడుపజాలదు వాయువు ఆర్పివేయను సమర్థము కాదు ఆత్మ నాశనము जातस्य हि ध्रुवो मृत्युः ध्रुवम् जन्ममृतस्य च तस्मादपरिहार्येऽर्धे न శోచితుమర్హసి పుట్టిన వానికి మరణము తప్పదు మరణించిన వానికి జన్మము తప్పదు అనివార్యముగు ఈ విషయమును గూర్చి शोकिम् पतगन् हतो वा प्राप्स्यसि स्वर्गम् जित्वा वा भोक्ष्यसि महीम् तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः युद्धाय कृतनिश्चयः యుద్ధమున మరణించినచో వీరస్వర్గమును పొందెదవు జయించినచో రాజ్యమును భోగింతువు కావున అర్జున యుద్ధమును చేయ కృతనిశ్చయుడవైలెమ్ము కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మా తే సంగోస్వ కర్మణీ కర్మలను ఆచరించుటైందే నీకు అధికారము కలదు కాని వాని ఫలితము పైన లేదు నీవు కర్మఫలమునకు కారణము కారాదు అట్లని కర్మలను చేయుట మానరాదు దుఃఖేష్వనుద్విగ్నమనా వీతరాగ భయ క్రోధ స్థితీర్మునిరుచ్యతే దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడును సుఖములు కలిగినప్పుడు స్పృహ వాడును రాగము భయము క్రోధము పోయినవాడును స్థితప్రజ్ఞుడని చెప్పబడును ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమ बुद्धिनाशो बुद्धिनाशात् బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి విషయవాంఛరణను గూర్చి సదా మననము చేయువానికి వాని ఎందు అనురాగమధికమై అది కామముగా మారి చివరకు క్రోధమగును క్రోధము వలన అవివేకము కలుగును దీని వలన జ్ఞాపక శక్తి నశించి దాని ఫలితముగా మనుజుడు బుద్ధిని కోల్పోయి చివరకు అధోగతి చెందును ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ ब्रह्मनिर्वाणमृच्छति బ్రహ్మనిర్వాణమృచ్చతి ఆత్మజ్ఞానపూర్వక కర్మానుష్ఠానము బ్రహ్మప్రాప్తి సాధనము కలిగిన జీవుడు సంసారమున బడక సుఖైక స్వరూపమైన ఆత్మప్రాప్తిని చెందగలగలడు లోకేస్మిన్ विविधानिष्ठा पुरा प्रोक्ता జ్ఞానయోగేన नघा కర్మయోగేన యోగినాం అర్జున ఈ లోకములో ఆత్మానాత్మ వివేకము గల సన్యాసులకు జ్ఞానయోగము చేతను చిత్తశుద్ధి గల యోగీశ్వరులకు కర్మయోగము చేతను ముక్తి కలుగుతున్నదని సృష్టి ఆదియందు నాచే చెప్పబడి ఉన్నది అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవగా అన్నము వలన జంతుజాలము పుట్టును వర్షము వలన అన్నము సమకూడును యజ్ఞము వలన వర్షము కలుగును ఆ యజ్ఞము కర్మ వలననే సంభవము ఏం ప్రవర్తితం చక్రం నాను వర్తయతీహయ అఘాయురింద్రియారామో మోహం పార్థ సజీవతి పార్థ నాచే నడుపబడు ఈ లోకమును చక్రమును బట్టి ఎవడు అనుసరింపడు వాడు ఇంద్రియలోలుడై పాపజీవనుడగుచున్నాడు అట్టివాడు వ్యర్థుడు జ్ఞాని కానివాడు సదా ఆచరించుచునే ఉండవలను యజ్ఞాచరతి శ్రేష్ట తేతరోజన సయత్ ప్రమాణం यत्प्रमाणम् ఉత్తములైన వారు దేనిని ఆచరింతురు దానిని ఇతరులను ఆచరింతురు ఉత్తములు వేనిని ప్రమాణముగా అంగీకరింతురు లోకమంతయు దానినే అనుసరించును मयि सर्वाणि कर्माणि सन्न्यस्याध्यात्मचेतसा निरासीर्निर्ममो भूत्वा युद्धस्व विगतज्वरः आर्जुन నీవునర్చు సమస్త కర్మలను నాయందు సమర్పించి జ్ఞానముచే నిష్కాముడవై అహంకారము లేని వాడవై సంతాపమును వదలి యుద్ధము చేయు శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాతనుష్ఠితా स्वधर्मे నిధనం శ్రేయ పరధర్మో భయావహ చక్కగా అనుష్ఠింపబడిన పరధర్మము కన్నా గుణము నువ్వు స్వధర్మమే మేలు అట్టి ధర్మాచరణమున మరణము సంభవించిన నువ్వు మేలే పరధర్మము భయంకరమైనది ఆచరణకు అనుచితమైనది ధూమే నవ్రియతే వహ్ని యథాదర్శో మలేన యథోల్బేనావృతో గర్భ गर्भः పొగచేత అగ్ని మురికి చేత అద్దము మావి చేత శిశువు ఎట్లు కప్పబడును అట్లు కామము చేత జ్ఞానము కప్పబడి ఉన్నది यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानम् सृजाम्यहम् परित्राणाय साधूना विनाशाय च दुष्कृताम् धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे सम्भवामि युगे युगे ये कालमुना ధర్మమునకు హాని కలుగును అధర్మము వృద్ధి నొందును ఆయా సమయముల ఎందు శిష్టరక్షణ దుష్ట శిక్షణ ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుతున్నాను वीतरागभयक्रोधाः मन्मया मामुपाश्रिताः బహవో జ్ఞాన पूता పూత మద్భావమాగత ఆ అనురాగము భయము క్రోధము వదలి నాయందు మనస్సు లగ్నము చేసి ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగము చేత పరిశుద్ధులై నా సాన్నిధ్యమును పొందిరి ये यथा माम् మనుష్యాహ పార్థ సర్వశ ఎవరెవరు ఏ ఏ విధముగా నన్ను తెలియగోరుచున్నారు వారిని ఆయా విధములుగా నేను అనుగ్రహించుచున్నాను కాని ఏ ఒక్కని ఎందును అనురాగము గాని ద్వేషము గాని లేవు యస్య సర్వే సమారంభా కామ సంకల్ప జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణ తమాహు పండితం బుధా ఎవని కర్మాచరణములు కామ సంకల్పములు కావు ఎవని కర్మలు జ్ఞానమను నిప్పుచే కాల్పబడినవు అట్టివాని పండితులని విద్వాంసులు పలుకుదురు బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన ఆహా ఆ యజ్ఞపాత్రము బ్రహ్మము హోమద్రవ్యము బ్రహ్మము అగ్ని బ్రహ్మము హోమము చేయువాడు బ్రహ్మము బ్రహ్మకర్మ సమాధి చేత పొందనకు ఫలము కూడా బ్రహ్మమనియే తలంచవలయను श्रद्धावान् लभते ज्ञानम् तत्परः संयतेन्द्रियः ज्ञानम् लब्ध्वा पराम् शान्तिम् अचिरेणाधिगच्छति శ్రద్ధ ఇంద్రియ నిగ్రహము గలవాడు జ్ఞానమును పొందుటకు సమర్థుడగును అట్టి జ్ఞాని ఉత్కృష్టమైన మోక్షమును పొందును ఇది భగవద్గీత ఎందు బ్రహ్మ విద్యయను శాస్త్రమున శ్రీకృష్ణుడు అర్జునులకు ఉపదేశించిన విషాద సాంఖ్య కర్మ జ్ఞానయోగములు సమాప్తము సన్యాస కర్మయోగ నిశ్రేయసకరావుభౌ తయోస్తు तयोस्तु कर्मसन्न्यासात् कर्मयोगो विशिष्यते कर्मयोगो విశిష్యతే కర్మ సన్యాసములు రెండును మోక్ష సోపాన సాధనములు అందు కర్మ పరిత్యాగమున కన్నా కర్మానుష్ఠానమే శ్రేష్టమైనది బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం त्यक्त्वा करोति పద్మపత్రమివాంభస ఎవడు ఫలాపేక్ష కాంక్షింపక బ్రహ్మార్పణముగా కర్మలను ఆచరించును అతడు తామరాకున నీటి బిందువులు అంటని రీతిగా పాపమును చిక్కుబడ్డాడు ज्ञानेन तु तदज्ञानम् येषाम् नासितमात्मनः तेषामादित्यवज्ञानम् प्रकाशयति तत्परम् ఎవని అజ్ఞానము జ్ఞానము చేత నశింపబడును అతటికి జ్ఞానము సూర్యుని వలి ప్రకాశించి పరమార్థతత్వమును చూపును విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిజైవస్వ్యపాకే చ పండితా సమదర్శిన విద్యావనయ సంపన్నుడు బ్రాహ్మణుని ఎందును సునకము సునకమాంసము వండుకుని తినువా అని ఎందును పండితులు సమదృష్టి కలిగి ఉండు శక్నోతి హైవ యశోఢుం ప్రాజ్యధీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్త సుఖీ నరగ దేహత్యాగమునకు ముందు ఎవడు కామక్రోధాది అరిషద్వర్గములు జయించును అట్టివాడు యోగి అనబడముడు యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్షపరాయణ విగతేచ్ఛాభయక్రోధో యసదా ముక్తయేవ సహా ఎవడు ఇంద్రియములను జయించి దృష్టిని భ్రూమధ్యమును నిలిపి ప్రాణాపాన వాయువులను స్తంభింపజేసి మనస్సును బుద్ధిని స్వాధీనమునర్చుకుని మోక్షాసక్తుడయ్యుండును అట్టివాడి ముక్తుడనబడు భోక్తారం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్యతే సకల యజ్ఞ పొందువాని గను సకల ప్రపంచ గను నన్ను గ్రహించిన మహనీయుడు మోక్షమును పొందుచున్నాడు యం సన్యాసైతి ప్రాహు యోగం తం విధి పాండవా न ह्यसन्न्यस्तसङ्कल्पो योगी भवति कश्चन అర్జున సన్యాసమని దేనినందురు దానిని కర్మయోగమనియూ అందురు అట్టి ఎడ సంకల్పత్యాగమనత్పని వాడు యోగి కాదాలడు युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः आ కర్మాచరణము గలవానికి ఆత్మ సంయమ యోగము లక్ష్యము యథా నివాతస్థో నిగతే సోపమా యోగినోయత యోగినో యుంజతో యోగమాత్మన గాలిలేని చోట పెట్టిన దీపము నిశ్చలముగా ప్రకాశించులాగునని మనోనిగ్రహము కలిగి ఆత్మయోగం అభ్యసించిన వాని చిత్తము నిశ్చలముగా నుండును సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనగా ఆ సకల భూతముల ఎందు సమదృష్టి కలిగిన వాడు అన్ని భూతములు తన ఎందును తనను అన్ని భూతముల ఎందును చూచుతుండును అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు कौन्तेय వైరాగ్యేణ చృహ్యతే అర్జున ఎట్టివానికైనను మనస్సును నిశ్చలముగా నిలుపుట దుస్సాధ్యమే అయినను దానిని అభ్యాస వైరాగ్యముల చేత నిరోధింపవచ్చును యోగినామీ सर्वेषाम् శ్రద్ధావాన్ భజతే యో यो సమేయుక్తమో మత అర్జున పరిపూర్ణమైన విశ్వాసముతో నన్ను ఆశ్రయించి వినయముతో ఎవరు సేవించి భజించురో వారు సమస్త యోగులలో ఉత్తములు మనుష్యాణ సహస్రేషు कश्चिद्यतति సిద్ధయే यततामपि సిద్ధానా కశ్చుమాం వేత్తి తత్వత వేల కొలది జనులలో ఏ ఒక్కడో జ్ఞానసిద్ధి కొరకు ప్రయత్నించును అట్లు ప్రయత్నించిన వారిలో ఒకనకుడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనగలుగుతున్నాడు భూమిరాపో అనలో వాయు ఖమ్మనో బుద్ధిరే వచ మే భిన్నా ఆగా భూమి జలము అగ్ని వాయువు ఆకాశము మనస్సు బుద్ధి అహంకారము అని నా మాయాశక్తి ఎనిమిది విధములైన భేదములతో ఒప్పియున్నదని గ్రహింపుము మత్తరతరణ్యత్కించిదస్తి నాణ్యత్కించిదస్తి ధనంజయ మత్తఃపరతరం ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివా అర్జున నాకన్న గొప్పవాడు గాని గొప్ప వస్తువు గాని మరేదియు ప్రపంచమున లేదు సూత్రమున మణులు గుర్చబడినట్లు ఈ జగమంతయు నాయందు నిక్షిప్తమయ్యున్నది పుణ్యో గంధ పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు భూమి ఎందు సుగంధము అగ్ని ఎందు తేజము ఎల్లభూతముల ఎందు ఆయువు తపస్సుల ఎందు తపస్సు నేనుగా ఎరుగుము దైవీశేషా గుణమయీ దైవీశేషా గుణమయీ మమ మాయా దురచ్చయా మామేవయే ప్రపద్యంతే మేతాం తరంతి పార్థ త్రిగుణాత్మకము దైవ సంబంధముగు నా మాయ అతిక్రమింపరానిది కాని నన్ను శరణు దొచ్చిన వారికి ఈ మాయ సులభ సాధ్యము చతుర్విధా భజంతే మా జనాస్తు ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ ఆర్తులు జిజ్ఞాసువులు అర్ధకాములు జ్ఞానులు అను నాలుగు విధములైన పుణ్యాత్ములు నన్ను ఆశ్రయించుతున్నారు బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపజ్యతి वासुदेवः सर्वमिति समहात्मा సుదుర్లభ జ్ఞాన సంపన్నుడైన మానవుడు అనేక జన్మములెత్తిన పిమ్మట విజ్ఞాని అయి నన్ను శరణము నొందుతున్నాడు అంతకాలే చ మామేవా స్మరం ముక్వాళేబరం య ప్రయాతి సమద్భావం యాతి నాశ్చత్ర సంశయ ఎవడు అంచకాలమును నన్ను స్మరించుతూ శరీరమును వదులుతున్నాడు వాడు నన్నే చెందుతున్నాడు అభ్యాసయోగయుక్తేన చేతసానాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి చింతయన్ కవిం పురాణమనుశాసితారం అణోరణీయాం समनुस्मरेज्यः सर्वस्य ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అర్జున ఎవడు అభ్యాసయోగముతో ఏకాగ్ర చిత్తమును దివ్యరూపుడైన మహాపురుషుని స్మరించును అట్టివాడు ఆ పరమపురుషుని చెందుతున్నాడు ఆ మహాపురుషుడే సర్వజ్ఞుడు పురాణ పురుషుడు ప్రపంచమునకు శిక్షకుడు అణువు కన్నా అణువు అనూహ్యమైన రూపము కలవాడు సూర్యకాంతి తేజోమయుడు అజ్ఞానాంధకారము కన్నా ఇతరుడు అవ్యక్తోక్షరయుక్త తమాహు పరమాంగతిం యం प्राप्य न निवर्तन्ते तद्धाम ఇంద్రియ గోచరము కాని పరబ్రహ్మ పదము శాశ్వతమైనది పునర్జన్మరహితమైన ఆ ఉత్తమ పదమే పరమపదము शुक्लकृष्णे గతి ह्येते जगतस्यास्वतीमते एकयायाचना वृत्तिम् అన్యయా వర్తతే పునః జగత్తునందు శుక్లకృష్ణములనిడి రెండు మార్గములు నిత్యములుగానున్నవి అందు మొదటి మార్గము వలన జన్మరాహిత్యము రెండవ దాని వలన పునర్జన్మము కలుగుచున్నవి వేదేషు యజ్ఞు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్ట అచ్చేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానముపైతి చార్జౌ యోగి అయినవాడు వేదాధ్యయనము వలన యజ్ఞ తపోదానాదుల వలన కలుగు పుణ్యఫలమును ఆశింపక ఉత్తమమైన బ్రహ్మపదవిని పొందగలడు సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికా కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యక పార్థ ప్రళయకాలమున సకల ప్రాణులను నాయందులీన లీనమగుచున్నవి మరల కల్పాది ఎందు సకల ప్రాణులను నేనే సృష్టించుతున్నాను అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతి अनन्याश्चिन्तयन्तु మాం ఏ జనా पर्युपासति తేషాం नित्याभियुक्तानाम् యోగక్షేమం వగామ్యగం ఏ మానవుడు సర్వకాల సర్వావస్థల ఎందును నన్నే ధ్యానించుచుండును అట్టివాని యోగక్షేమములు నేనే వహించుతున్నాను పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తుపహృతం అస్నామి ప్రియతాత్మన ఎవడు భక్తితో నాకు పత్రమైనను పుష్పమైనను ఫలమైనను ఉదకమైనను ఫలాపేక్షరహితముగా సమర్పించుతున్నాడు అట్టివానిని నేను ప్రీతితో స్వీకరించుతున్నాను మన్మానాభవ మద్భక్తో మజ్యాజీ మాం నమస్కూరు మామే వైష్యసి యుక్వా ఆత్మానం మత్పరాయణగా నాయందు మనస్సు లగ్నము చేసి ఎల్ల కాలముల ఎందు భక్తి శ్రద్ధలతో స్థిరచిత్తుడవై పూజించితివేని నన్నే పొందగలవు ఇది ఉపనిషత్తుల సారాంశమైన యోగశాస్త్రమున శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించిన కర్మ సన్యాస ఆత్మ సంయమ విజ్ఞాన అక్షర పరబ్రహ్మ రాజవిద్యా రాజగుహ్య యోగములు సమాప్తము మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్త मद्भावा मानसा जाता येषाम् కశ్యపాది మహర్షి సప్తకము సనకసనందనాదులు స్వయంభూవాది మనువులు నావలననే జన్మించిరి పిమ్మట వారి వలన ఎల్లలోకమందలి సమస్త భూతములను జన్మించను प्राणाः बोधयन्तः परस्परम् कथयन्तश्च मान्नित्यम् तुष्यन्ति च रमन्ति च आ పండితులు నాయందు చిత్తము గలవారై నాయందే తమ ప్రాణములుంచి నా ఎరింగి ఒకరికొకరు ఉపదేశములు గావించుకొనుచు బ్రహ్మానందముననుభవించుచున్నారు అహమాత్మా గుడాకేశ అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత సమస్త భూతముల మనస్సులందున్న పరమాత్మ స్వరూపుడను నేనే వాని ఉత్పత్తి పెంపు నాశములకు నేనే కారకుడను వేదానాం సామవేదోస్మి देवानामस्मि वासवः इन्द्रियाणाम् मनश्चास्मि भूतानामस्मि चेतना आ వేదములలో సామవేదము దేవతలలో దేవేంద్రుడు ఇంద్రియములలో మనస్సు ప్రాణులందలి బుద్ధి నేనే ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగాణాంచ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణా రాక్షసులలో ప్రహ్లాదుడు గణికులలో కాలము మృగములలో సింహము పక్షులలో గరుత్మంతుడు నేనే యద్విభూతిమత్సత్వం శ్రీమధూర్జితమేవ తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం ఆ లోకమునందు ఐశ్వర్యయుక్తమై పరాక్రమయుక్తమై కాంతియుక్తమైన సమస్త వస్తువులు నా తేజోభాగము వలననే సంభవములు पश्य मे पार्थरूपाणि शतशोधसहस्रशः नानाविधानि दिव्यानि नानावर्णाकृतीनि च आ పార్థ దివ్యములై నానావిధములై అనేక వర్ణములై అనేక విశేషములు గల నా స్వస్వరూపమును కన్నులార దర్శింపుము ప్రభో కృష్ణ పశ్యామి దేవాం తవ దేవదేహే సర్వాం సదా భూత విశేష సంఘాను ब्रह्माणमीशम् कमलासनस्तम् ऋषींश्च सर्वानुरगांश्च दिव्या अनेकबाहूदरवत्रनेत्रम् పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా దంసాకరాళాని చే ముఖాని దృష్ట్వైవ కాళానల సన్నిభాని దిశో నయానేన లభే చ శర్మ ప్రసీద దేవేశ జగల్నివాస ఆ ఆ దేవతలు ఎల్ల ప్రాణులు బ్రహ్మాదులు ఋషీశ్వరులు వాసుకి మొదలుగుగా గల ఎల్ల సర్పములు నీయందు నాకు గోచరమగుతున్నవి ఈశ్వర నీ విశ్వరూపము అనేక బాహువులతో ఉదరములతో ముఖములతో ఒప్పియున్నది అట్లయ్యూ నీ ఆకారమున ఆద్యంత మధ్యమములను గుర్తింపజాలకున్నాను కోరలచే భయంకరమై ప్రళయాగ్ని సమానములైన నీ ముఖములను చూచుట వలన నాకు దిక్కులు తెలియకున్నవి కాన ప్రభో నా ఎందు దయయుంచి నాకు ప్రసన్నుడవు కమ్ము కృష్ణ ప్రసన్నుడవు కమ్ము अर्जुन कालोऽस्मि लोकक्षयकृत्प्रवृद्धो लोकान्समाहर्तुमिह प्रवृत्तः ऋतेऽपि त्वा न भविष्यन्ति सर्वे यथिताः प्रच्यनीकेषु योधाः అర్జున ఈ ప్రపంచమునిల్ల నశింపజేయు బలిష్టమైన కాలస్వరూపుడను నేనే ఈ యుద్ధమునకు సిద్ధపడిన వారిని నీవు చంపకున్నను బ్రతుకగలవారిందెవ్వరునూ లేరు ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం తథాన్యానపి యోధ మయాహతాం హతాం స్వం వ్యధిష్ట సపత్నా ఇప్పటికే ద్రోణ భీష్మ జయద్రథ కర్ణాది యోధవీరుడు నాచే సంహరింపబడిది ఇక మిగిలిన శత్రువీరులను నీవు సంహరింపు కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్చామి త్వాం ద్రష్టుమహంతధైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహు భవ విశ్వమూర్తే సహస్రబాహు భవ విశ్వమూర్తే అనేక భుజములు గల నీ విశ్వరూపమును ఉపసంహరించి కిరీటము గదా చక్రము ధరించిన నీ సహజ సుందరమైన స్వరూపమును దర్శింపగోరుచున్నాను కృష్ణ సుదర్శనమిదం రూపము దృష్టవానసి యన్మమా देवाप्यस्वरूपस्य नित्यम् दर्शनकाङ्क्षिणः ఆ అర్జున నీవు దర్శించిన ఈ నా స్వరూపమును ఎవ్వరునూ చూడజాలరు ఈ విశ్వరూపమును దర్శింప దేవతలందరూ సదా కోరుచుందురు मया वेश्य मनो ये माम् नित्ययुक्ता उपासति ఎవరు నాయందే మనస్సు లగ్నము చేసి శ్రద్ధాభక్తులతో నన్ను ధ్యానించుచున్నారు అట్టివారత్యంతము నాకు ప్రీతిపాత్రుడు వారే ఉత్తమ పురుషుడు శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫల త్యాగ త్యాగాత్ శాంతిరనంతరం ఆ ఆ యోగము కన్న జ్ఞానము జ్ఞానము కన్న ధ్యానము దానికన్న కర్మఫల త్యాగము శ్రేష్టము అట్టి త్యాగము వల్ల సంసార బంధనము తొలగి మోక్షప్రాప్తి సంభవించుచున్నది అనపేక్ష ఉదాసీనో గతము యథ सर्वारम्भपरित्यागी యో మద్భక్త సమే ప్రియ ఎవడు కోరికలు లేనివాడై పవిత్రుడై పక్షపాతరహితుడై భయమును వీడి కర్మఫలత్యాగి అయి నాకు భక్తుడగును అట్టివాడు నాకు మిక్కిలి ప్రీతిపాత్రుడు సమశత్రౌ చ మిత్రే చ तथा मानावमानयोः शीतोष्णसुखदुःखेषु समस्सङ्गविवर्जितः तुल्यनिन्दास्तु तिर्मौनी सन्तुष्टो येन केनचित् अनिकेतः స్థిరమతి భక్తిమాన్ మే ప్రియోనరగా శత్రుమిత్రుల ఎందును మానావమానముల ఎందును శీతోష్ణ సుఖదుఖాదుల ఎందును సమబుద్ధి కలిగి సంగరహితుడై నిత్య సంతుష్టుడై చెలించని మనస్సు గలవాడై నాయందు భక్తి ప్రపత్తుల జూపు మానవుడు నాకు ప్రీతిపాత్రుడు ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిచ్చభిధీయతే ఏతజ్జో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విద ఆ అర్జున దేహము క్షేత్రమనియు దేహము నెరిగిన వాడు క్షేత్రజ్ఞుడనియు పెద్దలు చెప్పుదురు అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం ఏత ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యతోన్యథా ఆత్మజ్ఞానమునందు మనస్సు లగ్నము చేయుట మోక్షప్రాప్తి ఎందు దృష్టి కలిగియుండుట జ్ఞాన మార్గములనియు వానికి ఇతరములైనవి అజ్ఞానములనియు చెప్పబడును కార్యాకారణకర్తృత్వే హేతు ప్రకృతి రుచేతే పురుష సుఖ దుఃఖానా భోక్తృత్వే హేతు రుచ్యతే ఏ ప్రకృతిని మాయయని ఎందురు అది శరీర సుఖదుఖాదులను తెలియజేయును క్షేత్రజ్ఞుడు ఆ సుఖదుఖములను అనుభవించుండును సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యస్వ వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి శరీరము నశించినను తాను నశింపక ఎవడు సమస్త భూతములందున్న పరమేశ్వరును చూచును వాడే ఎరిగినవాడు అనాదిత్వా నిర్గుణత్వా పరమాత్మాయమవ్యయ శరీరస్థోపి కౌంతేయ నరోతి నలిప్యతే అర్జున గుణనాశనరహితుడైన వాడు పరమాత్మ అట్టి పరమాత్మ దేహాంతర్కుదుడయ్యును కర్మలను ఆచరించువాడు కాడు యథా ప్రకాశయచ్చేక కృష్ణం లోకమిమం రవి క్షేత్రం క్షేత్రీ తథా కృష్ణం ప్రకాశయతి భారత పార్థ సూర్యుడొక్కడే ఎల్ల జగత్తులను ఏ విధముగా ప్రకాశింపజేయుచున్నాడు ఆ విధముగానే క్షేత్రజ్ఞుడు ఎల్లదేహములను ప్రకాశింపజేయుచున్నాడు ఇది ఉపనిషత్తుల సారాంశమైన గీతాశాస్త్రమందు శ్రీకృష్ణుడు అర్జునులకు ఉపదేశించిన విభూతి యోగము విశ్వరూప సందర్శన యోగము భక్తి యోగము క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగములు సమాప్తము परम् भूय प्रवक्ष्यामि ज्ञानानाम् ज्ञानमुत्तमम् यज्ञात्वा मुनयः सर्वे पराम् सिद्धिमितो गताः आ, आ, आ జ్ఞానార్జనమున మహనీయులైన ఋషీశ్వరులు మోక్షమును పొందిరి అట్టి మహత్తరమైన జ్ఞానమును నీకు ఉపదేశించుతున్నాను సర్వయోనిషు కౌంతేయా మూర్తయ సంభవంతియా తాసాం మహజ్యోని అహం బీజ పిత ఆ ఆ అర్జున ప్రపంచమున జన్మించు ఎల్ల చరాచర సమూహములకు ప్రకృతి తల్లి వంటిది నేను తండ్రి వంటి వాడను తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖ సంగేన భద్రాతి జ్ఞాన సంగేన చానక అర్జున త్రిగుణములలో సత్వగుణము నిర్మలమగుటం చేసి జ్ఞానాభిలాషల చేత ఆత్మను దేహమునందు బంధించుచున్నది రజో రాగాత్మకం విద్ధి తన్ని తన్నిభద్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినౌ ఆ ఓ కౌంతేయ రజోగుణము కోరికల ఎందు అభిమానము అనురాగము పుట్టించి ఆత్మను బంధించుతున్నది तमस्त्वज्ञानजम् विद्धि मोहनम् सर्वदेहिनाम् प्रमादालस्य निद्राभिः तन्निभद्राति भारता అర్జున అజ్ఞానము వలన పుట్టునది తమో గుణము అది సర్వప్రాణులను మోహింపజేయునది ఆ గుణం ಮನುಜುನಿ ಆಲಸ್ಯಮುತೋನೂ ಅಜಾಗ್ರತತೋನೂ ನಿದ್ರತೋನೂ ಬಧುನು ಜೇಯುನು ಮಾನವಮಾನಯೋ ತುಲ್ಯಸ್ತು ತುಲ್ಯಗ ಮಿತ್ರಾರಿಪಕ್ಷಯೋ ఉచతే మానవమానముల उच्यते శత్రుమిత్రుల శత్రుమిత్రులయందు సమమైన మనస్సు గలవారిని త్రిగుణాతీతుడందురు ఊర్ధ్వమూలమదస్యాఘం ఊర్ధ్వమూలమదస్యాఘం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్ బ్రహ్మమే మూలముగా నికృష్టమైన అహంకారము కొమ్మలుగా గల అశ్వద్ధ వృక్షము అనాది అయినది అట్టి సంసార వృక్షమునకు వేదములు ఆకులు వంటివి అట్టిదాని నెరింగిన వాడే వేదార్థసారమెరింగినవాడు నద్భాసయతే సూర్య నశాంకో నవక యద్గత్వాన తద్ధామ పరమం మమా పునరావృత్తి మోక్ష మోక్షపదము సూర్యచంద్రాగ్నుల ప్రకాశమున కతీతమై నా ఉత్తమ పదమయ్యున్నది అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత प्राणापानसमायुक्तः पचाम्यन्नम् चतुर्विधम् आ దేహులందు జఠరాగ్ని స్వరూపుడనై వారు భుజించు భక్ష్య భోజ్య చోష్య లేహ్య పదార్థముల జీర్ణము చేయుచున్నాను తేజక్షమాధృతి శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాత భారత ఆ दम्भो दर्पोऽभिमानश्च क्रोधः पारुष्यमेव च अज्ञानम् चाभिजातस्य पार्था సంపదమాసురీం పార్థ సాహసము ఓర్పు ధైర్యము శుద్ధి ఇతరుల వంచింపకుండుట కావరము లేకయుండుట మొదలగు గుణములు దైవాంశ సంభూతులకుండును అట్లే దంబము గర్వము అభిమానము క్రోధము కఠినపు మాటలాడుట అవివేకము మొదలగు గుణములు రాక్షసాంశమున పుట్టిన వారి కుండును త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన कामक्रोधस्तथालोभः తస్మాదేతత్రయం త్యజేత్ కామక్రోధలోభములు ఆత్మను నాశనము చేయును అవి నరక ప్రాప్తికి హేతువులు కావున వారిని వదిలివేయవలయును యశాస్త్ర విధిముత్సృజ్యా वर्तते कामकारतः न स న न శాస్త్ర విషయములను అనుసరింపక ఇచ్ఛామార్గమును ప్రవర్తించువాడు సుఖసిద్ధులను పొందజాలడు పరమపదము నందజాలడు त्रिविधा శ్రద్ధ దేహినాం సా స్వభావయ సాత్వికీ सात्विकी राजसी తామసీ చేతి తాం శృణు జీవులకు గల శ్రద్ధ పూర్వజన్మ వాసనా బలము వలన లభ్యము అది రాజసము సాత్వికము తామసములని మూడు విధములుగానున్నవి यजन्ते सात्विका देवान् यक्षरक्षांसि राजसाः प्रेतान् भूतगणांस्यान्ये यजन्ते తామసా జనా సత్వగుణులు దేవతలను రజోగుణులు యక్షరాక్షసులను తమోగుణులు భూతప్రేత గణంబులను శ్రద్ధాభక్తులతో పూజించుతుందరు అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే ఇతరుల మనస్సుల నొప్పింపనిది ప్రియము హితములతో కూడిన సత్యభాషణము వేదాధ్యయనమునర్చుట వాచిక తపస్సని చెప్పబడును కామ్యానాం కర్మణాన్యాసం సన్యాసం కవయో విదు సర్వకర్మఫలత్యాగం ప్రాహుత్యాగం విచక్షణా జ్యోతిష్ఠోమాది కర్మలను ఆచరింపకుండా సన్యాసమని కర్మఫలము ఈశ్వరార్పణమునర్చుట త్యాగమనియు పెద్దలు చెప్పుదురు అనిష్టమిష్టం मिश्रम् च त्रिविधम् कर्मणः फलम् भवत्य त्यागिनाम् प्रेत्य సన్యాసినాం క్వచిత్ కర్మఫలములు ప్రియములు అప్రియములు ప్రియాతి ప్రియములని మూడు విధములు కర్మఫలము కోరినవారు జన్మాంతరములందు ఆ ఫలములను పొందుతున్నారు కోరనివారు ఆ ఫలములను జన్మాంతరమున పొందజాలకున్నారు ప్రవృత్తించ నివృత్తించ కార్యాకారీ భయాభయీ బంధం మోక్షం వేత్తి బుద్ధి సా పార్థ సాత్వికీ అర్జున కర్మమోక్ష మార్గముల కర్తవ్య భయాభయముల బంధమోక్షముల ఏ జ్ఞానం ఎరుగుతున్నదు అది సత్వగుణ సముద్భవమని ఎరుగును ఈశ్వర సర్వభూతానాం హృదయ అర్జున తిష్టతి भ्रामयन् सर्वभूतानि यन्त्रारूढानि मायया आ आ ఈశ్వరుడు ఎల్లభూతములకు నియామకుడై ప్రాణుల హృదయమందున్నవాడై జంత్రగాడు బొమ్మల నాడించు రీతిగా ప్రాణుల భ్రమింపజేయుచున్నాడు సర్వధర్మాన్ పరిత్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి मा शुचः आ आ సమస్త కర్మలను నాకర్పించి నన్నే శరణు పొందిన ఎల్ల పాపముల నుండి నిన్ను విముక్తిని వింతును నీవు చింతింపకుము ఎయిదం పరమం గుహ్యం మద్భక్తిష్వభిదాస్యతి భక్తి మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయ ఎవడు పరమోత్కృష్టమైనదియు పరమరహస్యమైన ఈ గీతాశాస్త్రమును నా భక్తులకు ఉపదేశము చేయుచున్నాడు వాడు మోక్షమునకు అర్హుడు తత్సుతం పార్థ త్వయైకాగ్రేణ చేతస కచిత జ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనర్జయా ధనంజయ పరమగోప్యమైన ఈ గీతాశాస్త్రమును చక్కగా వింటివా నీ అజ్ఞానజనితమైన అవివేకము నశించినదా కృష్ణ నష్టో మోహ స్మృతిర్లబ్ధ स्थितोऽस्मि గత సందేహ కరిష్యే వచనంతవా అచ్యుత నా అవివేకము నీ దయవలను తొలగిను నాకు సుజ్ఞానము లభించినది నాకు సందేహములన్నీ తొలగినవి నీ ఆజ్ఞను శిరసావహించదని यत्र योगीश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयोर्भूतिः ध्रुवानीतिर्मतिर्ममा आ ఆ యోగీశ్వరుడు శ్రీకృష్ణుడు ధనుర్ధారియగు అర్జునుడు ఎతటనుందురు అతడ సంపద విజయము ఐశ్వర్యము స్థిరమగు నీతియుండును గీతాశాస్త్రమిదం పుణ్యం గీతాశాస్త్రమిదం పుణ్యం ఎప్పటే ప్రయత కుమాన్ విష్ణోపదమవాప్నోతి భయశోకాదివర్జిత ఎవరు పఠించురు వారు భయశోకాది వర్జితులై విష్ణు సాయుధ్యమును పొందుదురు ఇది ఉపనిషత్తుల సారాంశమైన శాస్త్రమునందు శ్రీకృష్ణుడు అర్జునులకు ఉపదేశించిన గుణత్రయ విభాగ పురుషోత్తమ ప్రాప్తి దేవాసుర సంపద్విభాగ శ్రద్ధాత్రయ విభాగ మోక్ష సన్యాస యోగములు సర్వము సమాప్తము సర్వే జనా సుఖినో భవంతు समस्थसन् सन्तु असतो मा सद्यमया तमसो मामया मृत्योर्मा मृतन्